నాలుగు వందల నలభై రెండవ సంకీర్తన అన్నిటికీ హరి అంతర్యామి మూలము విన్న కన్న గతులెల్లా వృధామూలము మూలము లాలిత వైరాగ్యమూలము మోక్షము ఆలరి సంసారమూలమతిబంధము మేలిమి సంతమూలమే సుఖము వీలి క్రోధమూలమే వెడ దుఃఖము కైకొనుభవములే కర్మమూలము శ్రీకాంతుపై భక్తి చిన్మూలము పైకొన్న ధ్యానమెల్ల భావమూలము దీకొని లంపటములు దేహమూలము అరుదై సుజ్ఞానమాచార్యుమూలము ధరణి జగత్తెల్లా ధనమూలము పరము శ్రీ హరినాకితని శరణాగతి